యది త్వాం ప్రపన్నా మాయాం ఏతాం తరంతి కస్మాత్వాం ఏవ సర్వే న ప్రపద్యంతే ఇది ఉచ్యతే నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః నమాం పరమేశ్వరం దుష్కృతినః परमेश्वरम् दुष्कृतिनः पापकारिणो मूढाः प्रपद्यन्ते नराधमा नराणाम् मध्ये अधमा निकृष्टाः ते च मायया अपहृतज्ञानाः सम्मुषितज्ञाना आसुरम् भावम् हिंसानृतादिलक्षणम् आश्रिताः